यतः प्रवृत्तिर्भूतानाम् येन सर्वमिदम् ततम् स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिम् विन्दति मानवः यतो यस्मात् प्रवृत्तिः उत्पत्तिः चेष्टा वा यस्मात् अन्तर्यामिण ईश्वरात् भूतानाम् प्राणिनाम् स्यात् येन ईश्वरेण सर्वम् इदम् జగత్ తతం వ్యాప్తం స్వకర్మణ పూర్వోక్తేన ప్రతివర్ణం తం ఈశ్వరం అభ్యర్చ్య పూజయిత్వా ఆరాధ్య కేవలం జ్ఞాననిష్టాయోగ్యతాలక్షణాం సిద్ధిం విందతి మానవో మనుష్యః